చిల్లక్కకు ఎల్లక్కకు పెండ్లి చేసి చూతము రండి పలక మీద బలపంతోను పందిలి వేతములిండి చిలకకు ఎలకకు పిండి చిలకమ్మను పెండ్లి కూతురు చేసుకురండి బాలికలు ఎలకయ్యాను పెండ్లి కొడుకుగా రండి బాలకులు చిలకకు ఎలకకు పెండ్లి చేసి చూతము రండి చిలక చిలక సిగ్గేలా కులుకుతూ వచ్చి కూర్చోవే ఎలక ఎలక ఎగ్గేలా చిలకకు తాళి కట్టయ్యా చిలకకు ఎలకకు పిండ్లి చిలక వారి చుట్టాలు ఎలక వారి బంధువులు రండి రండి రండి పెండ్లి విందుకు రండి చిలకకు ఎలకకు పెండ్లి చేసి చూతము రండి పలక మీద బలపంతోను పందిలి వేతములిండి